सन्न्यासकर्मयोगयोः भिन्नपुरुषानुष्ठेययोः विरुद्धयोः फले अपि विरोधो युक्तो न तु उभयोः निःश्रेयसकरत्वमेव इति प्राप्ते इदम् उच्यते साङ्ख्ययोगौ ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् సాంఖ్యయోగౌ పృథక్ విరుద్ధభిన్నఫలౌ బాలాः ప్రవదంతి न పండితాः పండితాస్తు జ్ఞానిన ఏకం ఫలం అవిరుద్ధం ఇచ్ఛంతి కథం ఏకమపి సాంఖ్యయోగయోः సమ్యగాస్థితः సమ్యగనుష్ఠితవానిత్యర్థः ఉభయో उभयोः विन्दते फलम् उभयोः तदेव हि निःश्रेयसम् फलम् अतो न फले विरोधः अस्ति ननु सन्न्यासकर्मयोगशब्देन प्रस्तुत्य साङ्ख्ययोगयोः फलैकत्वम् कथमिह अप्रकृतम् ब्रवीति न एष दोषः यद्यपि अर्जुनेन सन्न्यासम् कर्मयोगम् च केवलम् अभिप्रेत्य प्रश्नः భగవాన్ తు తదపరిత్యాగేన ఏవ స్వాభిప్రేతం చ విశేషం సంయోజ్య శబ్దాంతరవాచ్యతయా ప్రతివచనం దదౌ సాంఖ్యయోగౌ ఇతి తౌ ఏవ సన్యాసకర్మయోగౌ జ్ఞాన తదుపాయ సమబుద్ధిత్వాది సంయుక్తౌ సాంఖ్యయోగశబ్దవాచ్యౌ ఇది భగవతో మతం అతో న అప్రకృతప్రక్రియా ఇది